يهجعون وبالأسحار هم يستغفرون وفي أموالهم حق للسائل والمحروم విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా పరలోక విషయం గురించి మీ మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి సత్యం నుండి ముఖం తిప్పుకున్నవాడే దాని నుండి విముఖుడవుతాడు ఊహ అనుమానాలు ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమౌదురుగాక వారు అజ్ఞానంలో కూరుకుపోయారు ఏమరుపాటు మైకంలో పడి ఉన్నారు అసలు ఆ తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు అది వారు అగ్నిలో దహింపచేయబడే రోజున వస్తుంది వారితో ఇలా అనబడుతుంది ఇక చూడండి మీ ఆగడాల రుచిని మీరు తొందర పెడుతూ ఉన్న విషయం ఇదే అయితే భయభక్తులు కలవారు ఆ రోజున ఉద్యానవనాలలో నీటి బుగ్గల మధ్య ఉంటారు వారు తమ ప్రభువు తమకు ఇచ్చిన దానిని అమితమైన సంతోషంతో తీసుకుంటారు ఆ దినం రాకపూర్వం వారు సత్కార్యాలు చేసేవారుగా రాత్రి వేళలలో చాలా తక్కువ నిదురపోయేవారుగా అదే రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునేవారుగా ఉండేవారు వారి సంపదలో యాచకులకు అగత్యం కలవారికి హక్కు ఉండేది وفي الأرض آيات للموقنين وفي أنفسكم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 ఏ మహాకార్యం నిమిత్తం వచ్చారు అని అడిగాడు వారు ఇలా అన్నారు మేము ఒక నేరస్తుల జాతి వైపునకు పంపబడ్డాము దాని మీద కాల్చబడిన మట్టి రాళ్లను వర్షింపజేయటానికి అవి నీ ప్రభువు దృష్టిలో హద్దులు మీరిన వారి కొరకు గుర్తువేయబడిన రాళ్లు తరువాత మేము విశ్వాసులు అందరినీ ఆ జనపదం నుండి బయటకు తీసుకువచ్చాము అక్కడ మేము ఒకే ఒక గృహాన్ని తప్ప మరే ముస్లిము గృహాన్ని చూడలేదు ఆ తరువాత అక్కడ మేము వ్యధాభరితమైన శిక్షకు భయపడేవారి కొరకు కేవలం ఒకే ఒక సూచనను వదిలిపెట్టాము وفي موسى إذ أرسلناه إلى فرعون بسلطان مبين فتولى بركنه وقال ساحر أو مجنون فأخذناه وجنوده فنبذناهم في اليم وهو مليم మూసా గాథలో మీ కొరకు సూచన ఉన్నది మేము అతనిని స్పష్టమైన ప్రమాణంతో ఫిరౌను వద్దకు పంపాము అతడు తన బలాన్ని చూసుకుని విర్రవీగాడు ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు అని అన్నాడు చివరకు మేము అతడిని అతడి సైన్యాలను పట్టుకున్నాము వారందరినీ సముద్రములోనికి విసరివేశాము అతడు నిందింపదగినవాడుగా మిగిలిపోయాడు وفي عاد إذ أرسلنا عليهم الريح العقيم ما تذر من شيء أتت عليه إلا جعلته كالرميم ఆద్ జాతిలో మీ కొరకు ఒక సూచన ఉన్నది అప్పుడు మేము వారి మీదకు ఒక వినాశకరమైన గాలిని పంపాము అది దేనిపై వీచినా దానిని నాశనం చేసి వదిలిపెట్టింది وفي ثمود إذ قيل لهم تمتعوا حتى حين فعتوا عن أمر ربهم فأخذتهم الصاعقة وهم ينظرون فما استطاعوا من قيام وما كانوا منتصرين సమూద్ జాతిలో మీ కొరకు సూచన ఉన్నది అప్పుడు వారికి ఒక నిర్ణీత కాలం వరకు సుఖాలను అనుభవిస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది కాని ఇలా హెచ్చరిక చేసినప్పటికీ వారు తమ ప్రభు ఆదేశాన్ని ధిక్కరించారు చివరకు వారు చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా విరుచుకుపడే ఒక ఆపద వారిని చుట్టుముట్టింది తరువాత వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది వారు తమను తాము రక్షించుకోను లేకపోయారు وقوم نوح من قبل إنهم كانوا قوما فاسقين వారందరికంటే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 దృఢమైన వాడును కనుక అన్యాయానికి పాల్పడిన వారి భాగానికి కూడా అటువంటి శిక్షయే సిద్ధంగా ఉంది ఎటువంటిది వారి వంటి ప్రజల వంతుకు లభించిందో దానికై వారు నన్ను తొందరపెట్టకూడదు చివరకు ఆ రోజున అవిశ్వాసానికి పాల్పడిన వారికి వినాశం కలుగుతుంది ఆ రోజును గురించే వారిని భయపెట్టటం జరుగుతోంది